బౌద్ధులు చార్వాకులు మొదలైనటువంటి వేద విరుద్ధమైన ఆచారములు కలిగిన వారి యొక్క భావాలను గాఢమైన చీకటిగా భావించి ఆ చీకటిని పారద్రోలటానికి శ్రీ వెంకటేశ్వరుడే ఒక సూర్యుడు అని భావిస్తూ పెద తిరుమలాచార్యుల వారు ఈ కీర్తన రచించారు సేవే భావే శ్రీ బృందం శ్రీవల్లభ చింతానందం సేవే భావే శ్రీ బృందం శ్రీవల్లభ చింతానందం పటుకు తర్కనక భంజన దీక్షం కుటిల కుటిలదురితహర గుణదక్షం ఘటిత మహాఫల కల్పక వృక్షం చెటుల రామానుజ శమదమభిక్షం సేవే భావే శ్రీ బృందం శ్రీవల్లభ చింతానందం క్రుధమృషామత కుంఠన కుంతం బౌద్ధంధకార భాస్వంతం శుద్ధఛేదమణి సుసరస్వంతం సిద్ధాంతీకృత చిన్మయకాంతం సేవే భావే శ్రీ బృందం శ్రీవల్లభ చింతానందం చర్వాక గహన చండకుఠారం నిర్వికార గుణ నిబిడ శ్రీవేంకటోర్వీధర సంయోగ గభీరం సేవే భావే శ్రీబృందం శ్రీవల్లభ చింతానందం